అగో యువరాళ్ళు ఈ బతుకమ్మ నా చేతిలో పెట్టింది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు షూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ఊరికి ఉత్తరానా వలలో ఊడల మరికింద వలలో ఉత్తముని చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాలా వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీనా కొలిమి వలలో సోహలేడు ముత్యాల వలలో చోద్యం పుహు కొలిమి వలలో తూమెడు ముత్యాల వలలో తూగేనే కొలిమి వలలో సద్దన్న మూదీని వలలో సాగించు కొలిమి వలలో పాలన్నము దీని వలలో పట్టేనే కొలిమి వలలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వైతివి హరికినీ శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై గౌరమ్మ చిత్రమై ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువగా నిను గొల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నిల్లాకు పోతే రాగి బిందె రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన పెండి బిందె తీసుక వెలదీని లాక్కుపోతే పెండి లేకపోతే వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతీ నీలాకు